ఉన్నాడు ఆయనే ఆరంభము ఆయనే అంతము ఆయనే బాహ్యము ఆయనే గూఢము ఆయనకు ప్రతి వస్తువును గురించి తెలుసు ఆయనే ఆకాశాలను భూమిని ఆరు దినాలలో సృష్టించాడు తరువాత అధికార పీఠాన్ని అధిష్ఠించాడు భూమి లోపలకు పోయేది అందులో నుండి వెలుపలకు వచ్చేది ఆకాశము నుండి దిగేది దాని లోపలకు ఎక్కేది అంతా ఆయన జ్ఞాన పరిధిలో ఉన్నది మీరు ఎక్కడ ఉన్నా ఆయన మీతో ఉన్నాడు మీరు ఏ పని చేస్తూ ఉన్నా దానిని ఆయన చూస్తున్నాడు ఆయనే భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి సమస్త వ్యవహారాలు నిర్ణయ నిమిత్తం ఆయన వైపునకే తీసుకుపోబడతాయి ఆయనే రాత్రిని పగలులోకి పగలును రాత్రిలోకి ప్రవేశింపజేస్తాడు హృదయాలలో దాగి ఉన్న రహస్యాలను సైతం ఆయన ఎరుగును آمنوا بالله ورسوله وأنفقوا مما جعلكم مستخلفين فيه فالذين آمنوا منكم وأنفقوا لهم أجر كبير وما لكم لا تؤمنون بالله والرسول يدعوكم لتؤمنوا بربكم والرسول يدعوكم لتؤمنوا بربكم وقد أخذ ميثاقكم إن كنتم مؤمنين هو الذي ينزل على عبده آيات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 పెట్టకపోవటానికి కారణం ఏమిటి వాస్తవానికి భూమి ఆకాశముల వారసత్వం అల్లాకు మాత్రమే ఉంది మీలో విజయం తరువాత ఖర్చు పెట్టినవారు జిహాదు చేసినవారు విజయానికి పూర్వం ఖర్చు పెట్టిన వారితో జిహాదు చేసిన వారితో ఎన్నటికీ సమానులు కాలేరు వారి అంతస్తు తరువాత ఖర్చు పెట్టిన వారి కంటే జిహాదు చేసిన వారి కంటే గొప్పది అయినా అల్లాహ్ ఉభయులకు మంచి వాగ్దానాలు చేసి ఉన్నాడు మీరు చేసిన దానిని అల్లాహ్ బాగా ఎరుగును من ذا الذي يقرض الله قرضا حسنا فيضاعفه له وله أجر كريم يوم ترى المؤمنين والمؤمنات يسعى نورهم بين أيديهم وبأيمانهم بشراكم اليوم بشراكم اليوم جنات تجري من تحتها الأنهار خالدين فيها ذلك هو الفوز العظيم అల్లాకు రుణం ఇచ్చేవాడెవడైనా ఉన్నాడా మంచి రుణం అటువంటి వానికి అల్లాహ్ దానిని ఎన్నో రెట్లు పెంచి తిరిగి ఇస్తాడు అతనికి ఎంతో శ్రేష్టమైన ప్రతిఫలం లభిస్తుంది విశ్వాసులైన స్త్రీ పురుషుల ముందు వారి కుడివైపున వారి వెలుగు పరుగెడుతూ ఉండటాన్ని నీవు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 దాన ధర్మాలు చేసి అల్లాకు మంచి రుణం ఇచ్చేవారికి ఎన్నో రెట్లు పెంచి దానిని తిరిగి ఇవ్వటం జరుగుతుంది వారికి ఎంతో మంచి ప్రతిఫలం లభిస్తుంది అల్లాను ఆయన ప్రవక్తలను విశ్వసించిన వారే తమ ప్రభువు దృష్టిలో సత్యసంధులు మరియు సాక్షులును వారికి వారి ప్రతిఫలం వారి జ్యోతి లభిస్తాయి అవిశ్వాసానికి ఒడిగట్టిన వారు మా వాక్యాలను నిరాకరించిన వారు నరకవాసులవుతారు اعلموا أنما الحياة الدنيا لعب وله وزينة وتفاخر بينكم وتكاثر في الأموال والأولاد كمثل غيث أعجب الكفار نباته ثم يهيج فتراه مصفرا ثم يكون حطاما وفي الآخرة عذاب شديد ومغفرة من الله ورضوان وما الحياة الدنيا إلا متاع الغرور سابقوا إلى مغفرة من ربكم وجنة وجنة عرضها كعرض السماء والأرض أعدت للذين آمنوا بالله ورسله ذلك فضل الله يؤتيه من يشاء బాగా తెలుసుకోండి ఈ లౌకిక జీవితం ఒక ఆట ఒక వినోదం బాహ్య పటాటోపం పరస్పరం ప్రగల్భాలు పలకటం సంపద సంతానాల విషయంలో ఒకరిపై ఒకరు ఆధిక్యం పొందటానికి ప్రయత్నించటం తప్ప మరేమీ కాదు దాని దృష్టాంతం ఇలా ఉంది ఒక వర్షం కురిసింది అప్పుడు దానివల్ల మొలకెత్తి పెరిగిన చెట్లు చేమలను చూచి రైతులు సంబరపడ్డారు తరువాత అవే పండుతాయి ఆ తరువాత అవి పసుపు పచ్చగా మారిపోవడాన్ని నీవు చూస్తావు ఆపై అవి ఎండిపోయి పొట్టుగా మారిపోతాయి దీనికి భిన్నంగా పరలోకం ఇలా ఉంటుంది అక్కడ తీవ్రమైన శిక్ష ఉంటుంది అల్లాహ్ క్షమాభిక్ష ఆయన ప్రసన్నత ఉంటాయి ప్రాపంచిక జీవితం ఒక మాయ తడిక తప్ప మరేమీ కాదు మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు పరుగెత్తండి ఒకరికంటే ఒకరు ముందుకు పోయే కృషి చేయండి ఆకాశాలంత భూమి ఎంత విశాలమైన స్వర్గం వైపునకు పరుగెత్తండి అది అల్లాను ఆయన ప్రవక్తలను విశ్వసించిన వారి కొరకు సిద్ధం చేయబడింది ఇది అల్లా అనుగ్రహం తాను కోరిన వారికి ఆయన దానిని ప్రసాదిస్తాడు అల్లాహ్ ఎంతో అనుగ్రహం కలవాడు ما أصاب من مصيبة في الأرض ولا في أنفسكم إلا في كتاب من قبل أن نبرأها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 بأس شديد ومنافع للناس وليعلم الله من ينصره ورسله بالغيب ۖ మేము మా ప్రవక్తలను స్పష్టమైన సూచనలతో హితోపదేశాలతో పంపాము వారితో పాటు గ్రంథాన్ని త్రాసును అవతరింపజేశాము ప్రజలు న్యాయంపై స్థిరంగా నిలబడాలని ఇనుమును దింపాము అందులో మహత్తరమైన శక్తి ఉన్నది ప్రజలకు ప్రయోజనాలు ఉన్నాయి ఇలా ఎందుకు చేయబడిందంటే ఆయనను చూడకుండానే ఎవడు ఆయనకు ఆయన ప్రవక్తలకు సహాయపడతాడో అల్లాకు తెలియాలని నిశ్చయంగా అల్లాహ్ ఎంతో దృఢమైనవాడు సర్వశక్తిమంతుడూను ولقد أرسلنا نوحا وإبراهيم وجعلنا في ذريتهما النبوة والكتاب فمنهم مهتد وكثير منهم فاسقون ثم قفينا على آثارهم برسلنا وقفينا بعيسى ابن مريم وآتيناه الإنجيل وجعلنا في قلوب الذين اتبعوه رأفة ورحمة ورهبانية ابتدعوها ورهبانية ابتدعوها ما كتبناها عليهم إلا ابتغاء رضوان الله فما رعوها حق رعايتها ۖ فآتينا الذين آمنوا منهم أجرهم وكثير منهم فاسقون మేము నూహును ఇబ్రాహీమును పంపాము ఆ ఉభయుల సంతతిలో ప్రవక్త పదవిని గ్రంథాన్ని పెట్టాము తరువాత వారి సంతానంలో కొందరు సన్మార్గాన్ని అవలంబించారు కాని చాలామంది అవిధేయులైపోయారు వారి తరువాత మేము వరుసగా ప్రవక్తలను పంపాము వారందరి తరువాత మరియం కుమారుడు ఈశాను ప్రభవింపజేశాము ఆయనకు ఇంజీలును ప్రసాదించాము ఆయనను అనుసరించిన వారి హృదయాలలో మేము జాలిని కరుణను కలిగించాము వైరాగ్యాన్ని వారు స్వయంగా కనిపెట్టారు మేము దానిని వారిపై విధించలేదు కాని అల్లా ప్రసన్నతను పొందటానికి వారే స్వయంగా ఈ దురాచారాన్ని సృష్టించారు తరువాత దానిని పాటించే విషయంలో న్యాయం చేకూర్చలేకపోయారు వారిలో విశ్వసించిన వారికి మేము వారి ప్రతిఫలాన్ని ప్రసాదించాము కాని వారిలో పలువురు అవిధేయులు يا أيها الذين آمنوا اتقوا الله وآمنوا برسوله يؤتكم كفلين من رحمته ويجعل لكم نورا ويجعل لكم نورا تمشون به ويغفر لكم والله غفور رحيم لئلا يعلم أهل الكتاب ألا يقدرون على شيء من فضل الله وأن الفضل بيد الله وأن الفضل بيد الله يؤتيه من يشاء والله ذو الفضل العظيم విశ్వసించిన ప్రజలారా అల్లాకు భయపడండి ఆయన ప్రవక్త ముహమ్మదును విశ్వసించండి అల్లాహ్ మీకు తన కారుణ్యంలో నుంచి రెట్టింపు భాగాన్ని ప్రసాదిస్తాడు మీకు జ్యోతిని ప్రసాదిస్తాడు దాని వెలుగులో మీరు నడుస్తారు మీ పొరపాట్లను క్షమిస్తాడు అల్లాహ్ ఎంతో క్షమించేవాడు కనికరించేవాడును అల్లా అనుగ్రహంపై వారికి ఏ విధమైన గుత్తాధిపత్యం లేదని అల్లా అనుగ్రహం స్వయంగా ఆయన చేతులలోనే ఉన్నదని తాను కోరిన వారికి ఆయన దానిని ప్రసాదిస్తాడని ఆయన గొప్ప అనుగ్రహశాలి అని గ్రంథ ప్రజలు తెలుసుకోవాలి